తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం తత్పదార్థ బ్రహ్మస్వరూప నిరూపణకై ప్రారంభమైన ఏడవ అధ్యాయంలో జ్ఞానం విజ్ఞానం రెండూ చెబుతాను అన్నాడు శ్రీకృష్ణుడు రెండవ శ్లోకంలో అదే జ్ఞానము విజ్ఞానము ఈ అధ్యాయంలోని విషయాలు అనగా సాక్షాత్తు మోక్షకారణమైన పై రెంటిని గురించి మళ్ళీ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు మధ్యలో వచ్చిన ఎనిమిదవ అధ్యాయంలో సగుణ బ్రహ్మోపాసన అనగా ధ్యానం చేత తెలుసుకోదగిన బ్రహ్మ ధ్యేయ బ్రహ్మ లేదా హిరణ్యగర్భ బ్రహ్మ ప్రస్తుత అధ్యాయంలో జ్ఞానంతో తెలుసుకోదగిన బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పింది క్రమముక్తి ఈ అధ్యాయంలో జీవన్ముక్తి అనగా సద్యోముక్తి విషయం ఈ అధ్యాయాన్ని రాజవిద్యా రాజగుహ్య యోగం అన్నారు బ్రహ్మజ్ఞానం విద్యలన్నింటికీ రాజులాంటిది అందువల్ల రాజవిద్య అన్నింటికన్నా సూక్ష్మమైనది సూక్ష్మంగా విచారిస్తే తప్ప సాధ్యం కానిది అందువల్ల రహస్యమైనది గుహ్యం అనగా రహస్యం రహస్యాల్లో రాజులాంటిది అందుకే రాజగుహ్యం ఈ పేరును బట్టి ఇదేదో కొత్త రకమైన యోగమని భావించరాదు రెండవ అధ్యాయం నుండి చెబుతున్న సాంఖ్యం జ్ఞానం మళ్ళీ ఏడవ అధ్యాయంలో చెప్పిన జ్ఞానం విజ్ఞానం ఇవే ఇక్కడ వివరింపబడుతున్నాయి ఈ అధ్యాయంలో ముప్పై నాలుగు శ్లోకాలు మొదటి మూడు శ్లోకాల్లో విద్యా ప్రశంస తర్వాత నాలుగవ శ్లోకం నుండి పద్నాలుగు వరకు నిర్గుణ బ్రహ్మస్వరూపం బ్రహ్మకు సృష్టికి సంబంధం పన్నెండవ శ్లోకం నుండి ముప్పై నాలుగు వరకు జ్ఞానసాధనంగా భక్తికి అందులో స్థాయి భేదాలు చెప్పబడ్డాయి విద్యా ప్రశంస ఈ విద్యను ప్రశంసిస్తూ రెండవ శ్లోకంలో రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముక్తవం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అంటాడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షావగమం అనగా ప్రత్యక్షంగా తెలుసుకోదగినది మోక్షం ఇలా ఉంటుంది అని వినడమే కాక స్వయంగా అనుభవించదగినది జ్ఞాని అనగా జీవన్ముక్తుని స్థితి ఇది అలాగే సుసుఖం అనగా సుఖంగా తెలుసుకోదగినది అన్నిటికన్నా సూక్ష్మమైనది అని ఒకవైపు అంటూ మరోవైపు సులభం అనడం ఏమిటి ఇంద్రియాల శ్రమ లేకుండా కేవలం తత్వచింతన వల్ల తెలుసుకోదగినది సులభంగా వచ్చిందని సులభంగా పోయేది కాదు అందుకే అవ్యయం అనగా దీని ఫలం ఎన్నటికీ కరగిపోదు అయినా ఆత్మజ్ఞానంపై శ్రద్ధ లేని వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పొందలేక సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు బ్రహ్మస్వరూపం నాలుగవ శ్లోకం నుండి బ్రహ్మస్వరూపం వివరింపబడింది మయా ततमिदं సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని न అవ్యక్తమూర్తి అనగా ఇంద్రియాలచే తెలియబడలేనిది అలాంటి తత్వంచేత జగత్తంతా వ్యాపించబడినది సర్వభూతాలు నాలో ఉన్నాయి అంతేకాని నేను వాటిలో లేను అని తాత్పర్యం ఎవరు ఎవరిలో ఉన్నారు అనేది ప్రశ్న మనం మామూలుగా మనకొక దేహం దేహంలో మనస్సు అందులో ఎక్కడో ఆత్మ అని ఒక ఇనపెట్టెలో లో లోపలి సొరుగుల్లో ధనం ఉన్న విధంగా ఆత్మను భావిస్తాం కానీ జగత్తంతా చైతన్యంలో ఉంది ఆ చైతన్యంలో వ్యక్తమయ్యే మాయాశక్తి దానివల్ల సృష్టి ఆ చైతన్యం రూపాలే దేహాలు ఆకాశం అనేక పాత్రల్లో ఇమిడి ఉన్నా అది ఆకాశమే గిన్నెలో ఆకాశం వేరుగా లేదు సముద్రంలో అలలు బుడగలు నురుగు మొదలైనవి సముద్ర జలం కంటే వేరుగా లేవు అంతేగాక పరమాత్మ నిరవయవం అవయవాలు లేనిది విభజించడానికి వీలు లేనిది కావున చిన్న చిన్న విభాగాల్లో ప్రవేశించడం కుదరదు బ్రహ్మచైతన్యంలోనే అన్ని భూతాలు ఉన్నాయని తాత్పర్యం ఈ శ్లోకంలో మయాతతం అంటే నాచేత వ్యాపించబడింది అని అర్థం ఇది ఇంత సూక్ష్మమైన విషయం కాబట్టే రాజవిద్య మరి సృష్టికర్త ఎవరు అంటే పరబ్రహ్మలోని మాయాశక్తి పరిణామంగా ఏర్పడిన విరాట్ పురుషుడు లేదా హిరణ్య గర్భుడు అతని రూపాలే బ్రహ్మ విష్ణు రుద్రాదులు వీరి వల్ల సృష్టి స్థితి లయ అనేవి బ్రహ్మదృష్టిలో ఇవి చైతన్యంలో కల్పితాలు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు చేతనాలు అచేతనాలు అన్నీ చైతన్యంలో వ్యక్తమయ్యే రూపాలే చైతన్యం ఆత్మగా కలది కావున నాలో ఉన్నాయి అని కృష్ణుడి రూపంలో ఉన్న పరమాత్మ చెబుతున్నాడు ఈ భావాన్నే ఐదవ శ్లోకంలో నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న భూతస్థో మమాత్మా భూతభావన నిజానికి ఈ భూతాలన్నీ నాలో ఉన్నాయనడం కూడా సరికాదు నచ మత్స్థాని భూతాని అంటున్నాడు మమాత్మా భూతభావన ఈ ప్రాణులన్నింటినీ పుట్టించి భరించే నా తత్వం ప్రాణుల్ని భరిస్తుంది కానీ వాటిలో లేదు అని శ్లోకార్థం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నీలకంఠ పండితులు దీన్నిలా వివరించారు ఈ ఇంద్రజాలం లాంటి సృష్టికి ఉపాదాన కారణం మాయా లేదా అజ్ఞానం అజ్ఞానం వల్ల సృష్టి అనే కారణాన్ని బట్టి బ్రహ్మను సృష్టికి కారణం అంటున్నాము అంతేగాని నిజంగా భూతాలు అతనిలో లేవు అని వివరించాడు వేదాంత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మకు కార్యకారణ సంబంధం లేదు కేవలం మాయాశక్తి పరిణామంగా కనిపించేదే సృష్టి అని అర్థం బ్రహ్మ సమానం ఆత్మ సమానం పరమాత్మ అని చెప్పబడేది వేదాంత సిద్ధాంతం ప్రకారం ఒక శుద్ధ చైతన్య తత్వం నిరాకార నిర్గుణ తత్వం ఎలాంటి కర్తృత్వాలు లేనిది అని పైన అక్కడక్కడ చూశాం ఈ శుద్ధ చైతన్యానికి సంబంధించినది మాయాశక్తి దీనినే ప్రకృతి మూడు గుణాల సముదాయం అంటారు ఇది కూడా చైతన్యమే ఇది గుణాలతో కూడినది కావున సగుణం అన్నారు ఈ మూడు గుణాలు సృష్టికి కారణం అని చెప్పుకున్నాం ఈ మాయాశక్తిలోనే మనం ఊహించుకునే ఇష్టదేవతలందరూ వస్తారు వీరు సృష్టికర్తలు కర్మఫలాన్ని ఇచ్చేవారు ఈ సగుణ దేవతలకు ఆకారం ఉండవచ్చు సాకారం లేదా నిరాకారులు కావచ్చు సగుణ సాకార దేవతలు మన విష్ణువు శివుడు వినాయకుడు మొదలైనవారు ఏడవ అధ్యాయంలో యో యో యాం యాం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం అని చెప్పినట్లు మనం భావించిన రీతిలో భావించిన ఫలాలను ఇస్తారు ప్రకృతి మాయాశక్తి దృష్టితో చెప్పినట్లయితే మత్స్థాని సర్వభూతాని సర్వభూతాలు నాయందు ఉన్నాయి అని చెప్పాలి బ్రహ్మచైతన్యం దృష్టితో చెబితే నాలో భూతాలు లేవు అని చెప్పబడుతుంది అందుకే శ్రీకృష్ణుడు పై విధంగా నాలో ఉన్నాయి అయినా నాలో లేవు అని పై రెండు శ్లోకాల్లో చెప్పాడు బ్రహ్మ సృష్టికి కారణం కాదు అయినా సృష్టికి అధిష్టానం దీన్ని వివరించడానికి వేదాంతులు రజ్జు సర్పం ఉదాహరణ ఇస్తారు త్రాడును చూస్తే సర్పం భాషించింది సర్పంపై తాడు ఆధారపడి లేదు తాడుపై సర్పం ఆధారపడి ఉంది ఈ సర్పకల్పనకు త్రాడును అధిష్టానం అంటారు అలాగే బ్రహ్మ సృష్టికి అధిష్టానం ఇది పాము కాదు త్రాడు అని తెలిసిన తర్వాత అధిష్టానమైన త్రాడు మాత్రమే మిగులుతుంది అలాగే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచమంతా బ్రహ్మగానే కనిపిస్తుంది ప్రపంచమనే దృశ్యం సర్పం నశిస్తుంది ఎలాగైతే త్రాడుకు సర్పానికి ఎట్టి సంబంధము లేదో అలాగే బ్రహ్మకు సృష్టికి సాక్షాత్ సంబంధం లేదు మాయ ద్వారా కల్పిత సంబంధం అని వేదాంతుల సిద్ధాంతం సృష్టి అనే సందర్భాన్ని బట్టి కేవలం సృష్టిని వివరించడం కోసం వస్తుత నిర్గుణమైన బ్రహ్మను సృష్టికి కారణం అంటుంటాం అందుకే పై శ్లోకంలో భూతభృత్ అనగా అన్ని ప్రాణుల్ని భరించేది మాయతో కూడిన బ్రహ్మ దృష్టికోణం నుండి నచ భూతస్థ అనగా ప్రాణుల్లో లేనిది ఇది పరబ్రహ్మ దృష్టికోణం దీన్నే వివరిస్తూ ఆరవ శ్లోకం ఇలా అంటుంది ఎలాగైతే సర్వత్రా వ్యాపించి ఉన్న వాయువు ఆకాశంలో ఉంటుందో అలాగే సర్వ ప్రాణులు నాలో ఉంటాయి అని గ్రహించు ఆకాశం నిరవయవం వస్తువులతో ఎలాంటి సంబంధం ఉండడానికి వీల్లేనిది అయినా వాయువు ఆకాశంలోనే ఉంది దానిలోనే లయం కూడా సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ఏడవ శ్లోకం కల్పాంతంలో అన్ని ప్రాణులు నా ప్రకృతిలో విలీనమవుతాయి మళ్ళీ కల్ప ప్రారంభంలో నేను సృష్టిస్తుంటాను అని అర్థం కల్పమంటే సృష్టి శుద్ధ చైతన్యానికి మాయాశక్తి తోడవడం కల్పం ఆ కల్పంలో నుండి వచ్చిన శక్తియే సృష్టికర్త లేక హిరణ్యగర్భుడు పురుషుడు విరాట్ అని వివిధ సందర్భాల్లో వాడే పదాలు కల్పక్షయం అంటే కల్పాంతం ఇది మళ్ళీ మాయాశక్తి బ్రహ్మలో విలీనం కావడం హిరణ్యగర్భుడు మొదలగు వారితో పాటు ప్రకృతి విలీనం కావడం ఒక ఇంద్రజాలకుడు తన ఇంద్రజాలాన్ని ముగించినట్లు మళ్ళీ కల్పాదిలో సృజిస్తాను అంటే మళ్ళీ మాయాశక్తితో గర్భాదులు రావచ్చు మళ్ళీ సృష్టి ఇది ఉపనిషత్తులు బోధించే సిద్ధాంతం ఇవన్నీ పరమాత్మ దృష్టితో పారమార్థిక దృష్టితో అబ్జల్యూట్ లెవెల్ చెప్పిన విషయాలు ప్రపంచమంతా కేవలం మాయా అని భావించకూడదు మిథ్య అంటే అసలే లేదని అర్థం కాదు పారమార్థికంగా అది నిజం కాదు వ్యవహార దశలో ఉంది ఒక ప్రసిద్ధ కవి చెప్పినట్లు జమీందారు రోల్స్ కారు మాయ కాదు వ్యవహార దశలో దాన్ని ఖండించాల్సిందే పై చెప్పిన ఉపనిషత్ సిద్ధాంతం ఆనాటి రాజులు ప్రజల్ని మభ్యపెట్టడానికి వ్రాయించిన విషయాలు కాదు రాగద్వేషాలు లేని మునులు సమస్తాన్ని త్యజించి అరణ్యాల్లో తత్వచింతన చేసి గ్రహించిన విషయాలు ఎనిమిదవ శ్లోకం మళ్ళీ పై విషయాన్నే వివరిస్తుంది నాదైన ప్రకృతిని వశం చేసుకుని ప్రకృతి స్వభావం వల్ల ఈ భూత సముదాయాన్ని మాటి మాటికి సృష్టిస్తుంటాను ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతిర్వశాత్ అనగా సృష్టి స్థితి లయాలకు కారణం ప్రకృతి మాయాశక్తి శుద్ధ చైతన్యానికి సంబంధం లేదు అందుకే తొమ్మిదవ శ్లోకంలో ఉదాసీనవదాసీన అన్నారు ఉదాసీనుడు అంటే జరుగుతున్న విషయానికి సంబంధం లేకుండా కూర్చున్నవాడు అని అర్థం అలాగే అసక్త తొమ్మిదవ శ్లోకమే అనగా ఎలాంటి సంబంధం లేనివాడు అని కూడా చెప్పారు నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు పదవ శ్లోకంలో ఇంకా వివరంగా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం हेतुनानेन कौन्तेय జగద్విపరివర్తతే అన్నారు పరబ్రహ్మ కేవలం అధ్యక్షుడు అది ప్లస్ అక్షం పైన ఉండి కేవలం ఈక్షించేవాడు చూచేవాడు లేదా భాసింపచేసేవాడు అని అర్థం కేవలం దృక్ స్వరూపంగా ఉన్న తత్వం ప్రకృతి ఈ చరాచరాన్ని సృష్టిస్తుంది దాని నియమాలకు లోబడి కర్మఫలం లభిస్తూ ఉంటుంది అయినా మూఢులు నన్ను మనుష్య శరీరం ఆశ్రయించిన వాడిగా అంటే ఒకనొక ఆకారంలో ఉన్నట్లు చూస్తారు నా యొక్క పరతత్వాన్ని తెలియక వారు నన్ను అలా అవహేళన చేస్తారు పదకొండవ శ్లోకం అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం అపరిచ్ఛిన్నమైన పరిచ్ఛేదం లేని పరిమితి లేని చైతన్యాన్ని నామరూపాలున్న వ్యక్తిగా భావించడం పరమాత్మతత్వాన్ని అవహేళన చేసినట్లే ఇంతవరకు నిర్గుణ బ్రహ్మస్వరూపం చెప్పబడింది తరువాతి భాగంలో పన్నెండవ శ్లోకం నుండి ముప్పై నాలుగు వరకు జ్ఞాన సాధనంగా భక్తి అందులో వేదాల్లో చెప్పిన ఉపాసనల స్థాయి వివరించబడ్డాయి దైవీ ప్రకృతి ఆసురీ ప్రకృతి మొదట్లోనే రాక్షసపట్టు ఉన్న భక్తుల్ని నిరసిస్తున్నాడు శ్రీకృష్ణుడు తీవ్రమైన పట్టుదలతో చెడు పనులు చేసేవాళ్ళు రాక్షసులు కేవలం ఇంద్రియ సుఖాలలో మునిగి తేలేవాళ్ళు అసురులు ఇలాంటి వారి యజ్ఞాలు వారి స్వభావానికి తగినట్లే ఉంటాయి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఈ రాక్షసీ ప్రకృతి ఆసురీ ప్రకృతి ఉన్నవాళ్ళు ప్రకృతి అనే మోహిని వశంలో ఉంటారు పన్నెండవ శ్లోకం మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతస రాక్ష रक्षसीमासुरीं చైవ ప్రకృతిం మోహినీం శ్రితా మోహిని అంటే మరెవరో కాదు అనేక రుచుల్ని చూపిస్తూ మనల్ని మోహింపచేసే జగత్తే జగన్మోహిని దేహాత్మవాదంలో ఉన్న మనిషిని సంతృప్తిపరచేది ఇది రాక్షసీ ఆసురీ ప్రకృతి దీన్ని గూర్చి పదహారవ అధ్యాయం వివరంగా చెబుతుంది ఆసురీ ప్రకృతికి విరుద్ధమైనది దైవీ ప్రకృతి దీన్ని ఆశ్రయించిన వాళ్ళు అనన్యమనస పదమూడవ శ్లోకం మహాత్మానస్తు మాం పార్థ పార్థ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा భూతాదిమవ్యయం మిగతా దేనిని కాకుండా పరమాత్మపైనే మనసు నిలిపి పరమాత్మను భజిస్తారు ఆ పరమాత్మతత్వం నాకంటే అన్యం కానిది అని భావిస్తారని మరో అర్థం వీరు జ్ఞానులు ఉత్తమాధికారులు మధ్యమాధికారులు సాధమార్గంలో ఉంటూ భగవంతుణ్ణి కీర్తిస్తూ అనగా వేదాంత శ్రవణం చేస్తూ మోక్షం కావాలనే కోరికతో భక్తితో కూడినవారై నన్ను సేవిస్తుంటారు పద్నాలుగవ శ్లోకం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానం కోరుతూ ఏదైనా దేవతారూపాన్ని ఉపాసన చేయడం కూడా ఇందులో భాగమే మరికొందరు జ్ఞానులు జ్ఞానయజ్ఞంలో నాలుగవ అధ్యాయంలో చెప్పిన విధంగా బ్రహ్మాత్మై ముఖ్య భావనలో ఉంటారు పదిహేనవ శ్లోకం జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం అన్నాడు పరబ్రహ్మ ఒకటే అదే నా తత్వం అని ఏకత్వ పృథక్త్వేన అనే పదానికి అర్థం పృథక్త్వేన అంటే ఆదిత్యుడే బ్రహ్మ చంద్రుడే బ్రహ్మ మనస్సే బ్రహ్మ అని వివిధ రకాలుగా ఉపాసన చేయడం సగుణ నిర్గుణ పూజలు మనం చేసే చాలా పూజలు వ్రతాల్లో ఇలాంటి భావాలే కనిపిస్తుంటాయి సగుణ బ్రహ్మరూపాల్ని ఆరాధించేవాళ్ళు కూడా ప్రతి పూజలో సగుణ నిర్గుణ రూపాల్ని రెంటినీ చెబుతుంటారు ఉదాహరణకు మిథ్యాజగదధిష్ఠానా అని లలితాదేవిని శుద్ధ చైతన్యంగా పూజిస్తాము సబ్రహ్మ సశివ సహరిహి అంటూ నారాయణుడే అన్ని దేవతల రూపమని పూజిస్తుంటాం ఎం బ్రహ్మ వేదాంత విదో వదంతి అంటూ విఘ్నేశ్వరుడే పరబ్రహ్మ అని పూజిస్తుంటాం ఇలాగా సగుణ నిర్గుణ రూపాలు రెంటినీ చెప్పడంలో ఉద్దేశం క్రమక్రమంగా అలా పూజించేవాడిలో సగుణభావము కోరికలు తొలగి తత్వం వైపు వెళతాడని ఆశ కేవలం కోరికల కోసం పూజ చేసేవాడు సగుణాకారంతో సంతృప్తి పడతాడు ఇంకొంత ఆలోచనాశక్తి ఉన్నవాడు నిర్గుణతత్వాన్ని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఈ రూపాలన్నీ పరమాత్మలోనివే అని పదహారవ శ్లోకం నేనే క్రతువును నేనే యజ్ఞము నేనే మంత్రం నేనే ఆద్యం మరియు హోమద్రవ్యం పదహారవ శ్లోకం అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాద్యమహమగ్నిరహం హుతం ఈ భావం నాలుగవ అధ్యాయంలో చూశాం పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు ఇదే భావాన్ని తెలుపుతాయి ఈ జగత్తుకు తల్లి తండ్రి కర్మఫలమిచ్చేవాడు అన్నీ నేనే పేదస్వరూపం నేనే నేనే పోషకుడను ప్రభువును సాక్షిని జగత్తుకు అధిష్టానమైన వాణ్ణి ప్రపంచానికి బీజభూతుడైన వాణ్ణి ఈ శ్లోకాలు సృష్టి అనే సందర్భాన్ని వివరించడానికి చెప్పినవని బ్రహ్మకు నిజంగా వీటి వల్ల కర్తృత్వం లేదని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటుండాలి పదిహేడవ శ్లోకము पिताहमस्य जगतो माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कार रुक्सामयजुरेव च पद्धतिमेव श्लोकम् गतिर्भर्ता प्रभुः साक्षी निवासः శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం ఘనపాఠి సంగతి ఏమిటి ఇకపోతే మిగతావారు యాజ్ఞికులు సోమయాజులు వేదాల్లో నిష్ణాతులు అయిన వారి ప్రవర్తన ఏమిటి వీరికి మోక్షం గురించి పట్టుదల లేదు స్వర్గ సుఖాలు మిగతా దేవతాలోకాలు లాంటి కోరికలను కోరుకుంటారు ఒకవేళ శ్రద్ధగా ఆచరించి ఉంటే స్వర్గాన్ని పొంది దేవభోగాలను అనుభవిస్తారు ఇరవయవ శ్లోకం త్రైవిద్యా మాం సోమపాహ పూతపాపా యజ్ఞైరిష్వా స్వర్గతిం ప్రార్థయంత ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति దివ్యాన్ దివి దేవభోగాన్ కానీ వాళ్లకు క్రింద చెప్పినట్లు తిరుగు ప్రయాణం ఉంది తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం పుణ్యే పుణ్యే మత్యలోకం విశంతి ఏం త్రయీ ప్రపన్నా గతాగతం కామకామాలభంతే ఇరవై ఒకటవ శ్లోకం వాళ్ళు విశాలమైన స్వర్గలోకంలోని సుఖాలను అనుభవించి ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ ఈ లోకంలోకి ప్రవేశిస్తారు ఇలాగా కామకాములైన వారు కోరికలు కోరేవారు గతాగతం అనగా వచ్చిపోయే వాటిని మాత్రమే పొందుతారు శాశ్వతమైన దాన్ని పొందలేరు ఇది వేద పండితుల సంగతి కానీ కోరికలను వదిలి నిష్కామకర్మ చేసేవారు పరమాత్మ కంటే వేరుగా దేనిని ధ్యానించకుండా ఉంటారు ఇక్కడ ఒక ప్రసిద్ధ శ్లోకం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఎవరైతే నాకంటే వేరుగా ఉండక నన్నే సేవిస్తుంటారు ఎల్లప్పుడూ ప్రయత్నశీలురై ఉంటారు వారి యోగక్షేమాల్ని నేనే వహిస్తాను అని అర్థం ఈ సందర్భంలో యోగక్షేమాలంటే లౌకిక యోగక్షేమాలు కాదు యోగం అంటే నిరంతర బ్రహ్మనిష్ట క్షేమం దానిని రక్షించడం అని అర్థం చెప్పారు వీరు జ్ఞానాన్ని కోరేవారు ఇలాగా భక్తి రెండు రకాలు సకామభక్తి స్వర్గం కావాలని కోరిక నిష్కామ భక్తి మోక్షం కావాలనే చింతనతో భక్తి ఇతర దేవతలు అన్ని స్వరూపాలు శుద్ధ చైతన్యంలోనివే అన్నప్పుడు మిగతా దేవతల సంగతి ఏమిటి అని ఇరవై మూడవ శ్లోకం చెబుతుంది ఇతర దేవతలను అనగా ఏ ఏ రూపాల్లోనైనా భక్తిగా భజిస్తే వాళ్ళు నన్ను సేవిస్తున్నట్లే కాగా వారు అవిధిపూర్వకంగా అనగా జ్ఞానమార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో భజిస్తున్నారు ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం పై శ్లోకంలో మళ్లీ ఇష్టదేవతారాధన చెప్పబడింది భారతీయ చింతనలో విశాల దృక్పథం ఉండడానికి విభిన్న దేవతల్ని విభిన్న సందర్భాల్లో విభిన్న ప్రాంతాల్లో పూజించడానికి అయిన ఇవన్నీ భారతీయ సిద్ధాంతంలో భాగం కావడానికి ఇలాంటి గీతావాక్యాలు వీటికి మూలమైన ఉపనిషద్వాక్యాలు కారణం కోరికను బట్టి ఫలం దేవతలను పూజించేవారు దేవత్వాన్ని పొందుతారు పితరుల్ని పూజించేవారు పితరుల్ని ఇతర భూతాల్ని పృథ్వీ మొదలగు భూతాలు పూజించేవారు ఆ భూతాల్ని పొందుతారు నన్ను బ్రహ్మతత్వాన్ని కోరేవారు నన్నే పొందుతారు ఇరవై ఐదవ శ్లోకం యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం సన్మార్గంలో ఉన్న సాధారణ భక్తుల సంగతి ఏమిటి ఈ విషయం తర్వాతి శ్లోకాల్లో చెప్పబడింది భక్తి ప్రధానం భక్తిపూర్వకంగా పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ నీరు కానీ సమర్పించినా భగవానుడు దానిని స్వీకరిస్తాడు ఇరవై ఆరవ శ్లోకం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మన ఈశ్వరార్పణ బుద్ధి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ శ్లోకాలు నీవు ఏది చేసినా ఏది తిన్నా ఏది హోమం చేసినా ఏది దానం చేసినా అది నాకు సమర్పించు ఇరవై ఏడవ శ్లోకం యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం అలా చేసినప్పుడు ఆ అభ్యాసం వల్ల నీవు క్రమంగా కర్మల్ని వదిలిన వాడవు అవుతావు ఆ విధంగా కర్మఫలం నుండి తప్పించుకోగలవు ఇరవై ఎనిమిదవ శ్లోకం శుభాశుభలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్ తో మాముపైష్యసి భగవంతునికి రాగద్వేషాలు లేవు శీతకాలంలో సూర్యుడి ఎండలో నిల్చున్నవాడికే సుఖంగా ఉంటుంది నిల్చుని వాడికి ఉండదు అట్లాగే సూర్యకిరణాల్లాగా భగవానుడు అందరి పట్ల ఒక్కటే మనకు లభించే ఫలంలో వైషమ్యం మన ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది ఇలాగే కర్మబంధము విముక్తి మన ప్రయత్నంపై ఆధారపడి ఉంటాయి ఎవరు భగవంతుణ్ణి భజిస్తారో వారి ప్రయత్నం సిద్ధిస్తుంది ఇరవై తొమ్మిదవ శ్లోకం సమోహం సర్వభూతేషు నే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మయి తే తేషు ప్రాప్యహం భక్తిలో ఆచార నియమాల ప్రాధాన్యం లేదు భక్తి లేకుండా ఎంతో శిష్టాచారం తూచ తప్పకుండా పూజ చేసినా ఫలం తక్కువే అదే పూజ శిష్టాచారం కాకపోయినా ఏ వర్ణం వాడైనా జాతి వల్ల వర్ణం వల్ల క్రియలో విధానం వల్ల స్వభావం వల్ల ఏవైనా లోపాలున్నా అవన్నీ భక్తి చేత పవిత్రాలవుతాయి అని శంకరానందులు ఇక్కడ వ్యాఖ్యానించారు దుష్ట స్వభావం కలవాడైనా అని మరో అర్థాన్ని కూడా చెప్పారు పండితులు భాగవతంలో అజామిళుడు అనేక దుర్మార్గాలు చేసిన అకస్మాత్తుగా నారాయణ స్మరణం చేయడం రావడం వల్ల అతనికి విష్ణు కృప కలుగుతుంది కర్మభూమి ఈ సందర్భంలో నీలకంఠ పండితులు ఒక మాట వ్రాశారు ఈ భక్తి ఇక్కడే చేయాలి అనగా మనుష్యలోకంలోనే చేయాలి ఇతర లోకాల్లో కర్మకు అవకాశం లేదు అన్నారు మనుష్యలోకాన్నే అందులో మనుష్య శరీరాన్నే కర్మభూమి అంటారు అనగా మంచి పనులు కానీ చెడు పనులు కానీ చేయడానికి అవకాశం ఉన్న ఒకే ఒక స్థానం భారతదేశం కర్మభూమి అని తెలియని వారు వ్యవహరిస్తుంటారు మనుష్యలోకమంతా కర్మభూమే మిగతా లోకాలు అనగా భువర్లోక సువర్లోక సత్యలోకం లాంటి ఊర్ధ్వలోకాలు కానీ అతల వితల పాతాళలోకాలు లాంటి అధోలోకాలు కానీ కేవలం కర్మఫలాన్ని అనుభవించడానికే ఏర్పడిన స్థానాలు అవి కర్మభూములు కావు భోగభూములు పుణ్యం యొక్క గాని పాపం యొక్క గాని భోగం భుజించడం కోసం ఉన్న స్థానాలు కావున ఇక్కడే భజించు అనే ఉద్దేశంతో కృష్ణుడు ఈ అనిత్యమైన లోకాలను పొందిన నీవు నన్ను సేవించు అంటాడు ముప్పై శ్లోకం కిం పునర్బ్రాహ్మణా పుణ్యా भक्तारादर्शयस्तथा अनित्यमसुखं लोकमिमं प्राप्य భజస్వ మాం నాపైనే మనస్సు నిలిపి ఉండు నన్నే యజ్ఞం చేయి నన్నే పరమమైన మార్గంగా ఎంచుకొని నన్నే పొందగలవు ముప్పై నాలుగవ శ్లోకం మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ ఈ సందేశంతో ఈ అధ్యాయం ముగుస్తుంది